నాలుగు వందల ఇరవయవ సంకీర్తన హరిసే ఒకటేయనంతము గురుబోధలకును కొలదేలేదు తలచిన కొలదే తనలో భావము నిలిపిన కొలదే నేమము పలికిన కొలదే పరమగు సత్యము ఇలనెవ్వరికిని ఎక్కుడు లేదు జరిపిన కొలదే సకలాచారము నెరపిన కొలదే నిజ కీర్తి తిరముసేయు కొలదే ధర్మంబును ఇరవుగనందుకు ఎక్కుడు లేదు చేసిన కొలదే చేకొను కర్మము రోసిన కొలదే రుచి విరతి ఆసల శ్రీ వెంకటాధిపు శరణను దాసుడే ఎక్కుడు తప్ప Peledo